వినుమోర్ణనాభి తా పుట్టిన మీదట సృజన చేయుద్దినము ఘన ఘనమగు పట శతకోట్లను తన లోపలి దారమునను తానటే చనును అట్లనే ఎరుక తా పుట్టి తనును పని భూని బ్రహ్మాండ భాండానంతమూలాను క్షణమూలోపల దృంచి కనరా కనును అట్లనే ఎరుక తా పుట్టి కనును